కీర్తన రెండు వందల యాభై మూడు నీవే దయసేసి నేడు మమ్ముగాతుగాక శ్రీవల్లభుడా నీకు సేవ చేసేవారమా ఇది పుణ్యము ఇది పాపము ఎట్టని తెలిసేమయ్యా పునామే అన్ను అట్టెను ఇదే దైవమిదే గురుడు ఎట్టని ఎరిగేమయ్యా మొదల నానాయోని ముట్టంటు వారము ఆచారమేది ఇక ననాచారమేదయ్యా కాచిన యాకటి కరిగా పులము ఏ చిన్న బంధమిది మోక్షమిది అనలేమయ్యా పూచిన పంచేంద్రియాల పొరుగై తిమిదివో ముందరిది వెనకిది ముట్టి ఏమని ఎంచేమయ్యా కందువ సంసారపు గర్వమెక్కెను అందపు శ్రీ వెంకటేశ అన్నియు నీ మాయలివి పొంది నీ కొప్పన చేసి భోగించేమయ్యా